చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢ సుషుప్తి వచ్చుట ఈ నాల్గచ్చముగా మెరుకకు పొచ్చము ఈ ఎరుక నిలువబోదు మాయప్ప అచలము కిట్లు లేదు గదప్ప మచీకతో రెంటి మర్మము నీకిప్పుడెచుగదిల్పీతి ఎరుగుము ఎరుక నిల్వ అజప అచలము గిట్లు లేదు గదప చచ్చుట పుట్టుట మేలుక వచ్చుట గాఢ సుషుప్తి వచ్చుట ఈ నాలుగు అచ్చముగా సహజము ఎరుకకు కొచ్చము ఈ ఎరుక నిలువబోదు మాయప్ప అచలము కిట్లు లేదు గదప్ప మచ్చికతో రెంటి మర్మము నీకిప్పుడు హెచ్చుగా తెలిపితి ఎరుగుము ఎరుక నిలువబోదు మాయప్ప అచలము కిట్లు లేదు గదప్ప ఇది పదవిభజన